సంకీర్తన రెండు వందల ఇరవై ఎనిమిది ఇందే కలిగ నీకు నిన్ని భోగాలు అందముగా చిత్తగించు మౌభళేశ్వరా భవనాసి ఏరనేటి పడతియాలు నీకు ఇవ్వలనెదురుగుండ నీపె చన్నులు జబళి నీపె కౌగిలి సరినుండే పెద్ద గుహ అవధరించగదయ్య ఔఫళేశ్వరా ఇందే కలిగ నీకు నిన్ని భోగాలు అందముగా చిత్తగించు మౌభళేశ్వరా నీడదిరుగని ఏరువు నెలత కంబుకంఠము ఆడనే నిత్సవానలు ఆపె చెమట వాడని ఎట్టి శృంగారవనము ఈ జవ్వనము ఆడుకో నీకు జల్లి నౌభళేశ్వరా ఇందే కలిగి నీకు నిన్ని భోగాలు అందముగా చిత్తగించు మౌభడేశ్వరా నతి ఇందిర పొందు యోగానందము నీకు కన్నుల కాపి చిత్తము గజ్జెరాయి తిన్నని మూవి నీకు తేనెల ఆరగింపు అన్నిటా శ్రీ వెంకటాద్రి ఔభళేశ ఇందే కలిగ నీకు నిన్ని భోగాలు అందముగా చిత్తగించు మౌభళేశ్వరా